అక్కట రావణు బ్రహ్మహత్య నీకు నేడది పుక్కిటి పురాణ లింగ పూజ నీకు నేడది గురుహత్య బ్రహ్మహత్య కూడి ద్రోణాచార్యువంక హరి నీ కృప అర్జును కవి లేవాయ ఎరవుగా కలలాడి ఏచిన ధర్మజునకు పరగనీయనుమతి పాపములేదాయను అదివో రుద్రుని బ్రహ్మహత్యవాయ కాశీ ఇచ్చి పొదలిన నీవతని పూజింతువా అదన పార్వతీదేవికి ఆతడే నీ మంత్రమిచ్చే వదరుమాటల మాయా వచనాలేమిటికి తగిలి నీ నామమే తారక బ్రహ్మమై జగము వారి పాపాలు సంతతము బాపగాను మిగుల శ్రీ వెంకటేశ మీకు నేడ పాతకాలు నగుబాటులింతేగాక నానాదేశములా